వేదాంగే శ్రౌతే వేదాంగే కల్పే శ్రౌత కర్మాణి ఇది ఇమం విషయమధికృత్య మయా ఇదానీం విషయో ప్రస్తూయతే చతుర్ష్వపి వేదేషు ఏ ఏ విషయా ఉక్తా తాన్ సర్వాన్ విస్తరేణ వ్యాఖ్యాతం వేదాంగాన్ని ప్రవర్తాయి ఏకైకం వేదాంగం వేదస్య ఏకైకం విషయం వివృణోతి యథా జ్యోతిషం కాలం ఛంద ఛందశాస్త్రం వైదిక వైదికమంత్రాణం గాయత్ర్యాదిని ఛందాంసి ఇత్యాదీని తేషు కల్ప వైదికకర్మణం ప్రయోగక్రమం వక్తుం ప్రక్రాంతం ద్విప్రకారం శాస్త్రవిహితం కర్మ శ్రౌతం స్మార్తం చేతి శ్రుత్యుక్తం కర్మ శ్రౌతమిత్యుచ్యతే యథా అగ్న్యాధానం అగ్నిహోత్రం దర్శపూర్ణమాసౌ చాతుర్మాస్యాని నిరూఢభశబంధ అగ్నిష్టోమయాగ ఇత్యాదీని స్మృత్యుక్తం కర్మ స్మార్తమిత్యుచ్యతే యథా ఔపాసనం పార్వణస్థాళీపాక వైశ్వదేవం గర్భాధానాది షోడశ సంస్కారా శ్రాద్ధం ఇత్యాదీని యత్కర్మ अधिकारी काल देश इति कर्तव्यता फलैः सह श्रुत्या साक्षात् विहितं तत् श्रौतकर्मेति एवमेव यत्कर्म स्मृत्या साक्षात् विहितं तत् स्मार्तं कर्मेति लक्षणमुक्तं यथा अग्न्याधाने जातपुत्रः कृष्णकेशी अग्निनादधीता इति अधिकारिणो लक्षणमुक्तम् वसन्ता ब्राह्मणो अग्निमादधीता ग्रीष्मे राजन्य आदधीता यासु वैशाखामावास्या तस्यामादधीत इत्यादिभिः अग्न्याधानस्य कालः उक्तः द्वादशसु विक्रामेष्वग्निमादधीत अष्टसु प्रक्रमेषु ब्राह्मणो अग्निमादधीता एकादशसु राजन्यः ఇత్యాదిభి దేశ ఉక్త ఉద్ధంతి యదేవాస్య అమేధ్యం తదపహంతి అపోవోక్షతి శాంతి సికత నివపతి ఇత్యాది ఇత్యాదిభి శృతివాక్యై ఇది కర్తవ్యత ఉచ్యతే తైత్తిరీయ బ్రాహ్మణే శతపథ బ్రాహ్మణే మైత్రాయణి సంహితాయాం కాటక సంహితాయాం ఇత్యాదిషు వేదశాఖాసు అగ్న్యాధానస్య ఇతి కర్తవ్యత అపరనామక ప్రయోగక్రమ సర్వోపి ఉక్త స్వ ఏవైనయ్యోను ప్రతిష్ఠితమాధత్తే వృద్ధోత్యేనేన ఇత్యనైన శృతివాక్యేన అజ్ఞాధానస్య ఫలముక్తం అత ఇదం శ్రౌతం కర్మ ఔపాసన స్థాళీపాకాది స్మార్తకర్మణమీ స్మృతిషు ఏతత్సర్వం ఉక్తత్వా తాని స్మార్తిక స్మార్తకర్మాణి ఇత్యుచ్యంతే తత్ స్మార్తకర్మణం కథం స్మృతిశో ఉక్తం కథం స్మృతీనాం ప్రామాణ్యం ఇత్యాదిని విషయాన్ని అన్యస్మిన్ అన్యస్య శాస్త్రస్య సంబద్ధత్వాత్ తస్య శాస్త్రస్య విషయే ఉచ్యమానే తత్ర సర్వం వివరియతే శ్రౌతకర్మణ యజ్ఞ అధ్వర హోమ ఇత్యాది నామాంతరాన్యపి శ్రుత్యా దత్తం బ్రహ్మవాదినో వదంతి అగ్నిహోత్రప్రాయణ యజ్ఞా ఇత్యేకాశ్రుతి యజ్ఞో వా అధ్వర యజ్ఞకృద్దేవేభ్య ఇది వా వై తదాహ యజ్ఞేన యజ్ఞమయజంత దేవా ఇత్యాదిభి ప్రయోగై ఏం జ్ఞాయతే తత్ర శతశ ప్రయోగా ప్రాయ శృత్యుక్తకర్మణం యజ్ఞనామానం అవగమయంతి భగవత ఆపస్తంభేనాపి శ్రౌతసూత్రే యజ్ఞం వ్యాఖ్యాస్యామః ఇది సూత్రితం యజేర్ధాతో దేవపూజా సంగతి కరణ దానార్థే వర్తమానేన నిష్పన్నోయం యజ్ఞశబ్ద ఇజ్యంతే పూజ్యంతే అనేన కర్మణ దేవాదయ ఇజ్యంతే పూజ్యంతే అస్మిన్ కర్మణి దేవాదయ ఇది వా అస్య నిరుక్తి యజధాతో యజ యాచ యత విచ్చ ప్రచ్చ రక్షోన ఇది పాణిని సూత్రేణ విత్పాదిత అయం యజ్ఞశబ్ద ఏం వేదే యాని కర్మాణి ఉక్తాని తాని సర్వాణ్యపి అతి మేధావినా వేదమంత్రేష్వేవ సాక్షాత్ జ్ఞాతాని యథా పౌరోడాశిక ప్రకరణే ఆమ్నాతం వాయవస్థోపాయవస్థ ఇది మంత్రం గవాం गवां कालने कर्म अभिदत्ते आप्यायध्वमग्न्या देवभागम् ऊर्जस्वतीः पयस्वतीः अयं मन्त्रः प्रस्थितानां गवाम् अनुमन्त्रणं दर्शयति उरुप्रथस्वा अयं मन्त्रः पुरोडाशस्य प्रथनकर्मणि विनियोगं दर्शयति अतिमेधाविनां तत्र एतैरेव वेदमन्त्रैः कर्माणि अवगन्तुं शक्नुवन्ति పరంతో తత్ర శృతిరపి విద్యతే మంత్రేషు కర్మాణి కవయో యాన్య పశ్యన్ ఇది ఇమమేవ అర్థం సమర్థయితి మంత్రేషు కర్మాణి కవయ మేధావిన ప్రథమం మంత్రేషు ఏ కర్మాణి అపశ్యన్ అత శ్రుతి ఇమమేవ అర్థం సమర్థయతి తో న్యూనతర మేధావిన మంత్రేణైవ అవగంతుం అశక్నవానా అశక్యానా శ్రుత్యా ఏవ బ్రాహ్మణ భాగాత్మకేషు గ్రంథేషు తేషామేవ మంత్రాణం వినియోగ ఎస్మిన్ కర్మణి తే మంత్రా వినియోక్తవ్యా తత్కర్మస్వరూపం తేషామేవ కర్మణాం కాల దేశ కర్తృ ఫలాదీ ఫలాదీనాం ఫలాదీని ఇతోపి స్పష్టతరం వ్యాఖ్యాతం ఏవం మంత్రబ్రాహ్మణాత్మకై వేదై సర్వాణి శ్రౌతకర్మాణి వ్యాఖ్యాతాన్ని अत एव आचार्येण आपस्तम्भेनापि मन्त्रब्राह्मणे यज्ञस्य प्रमाणम् इति वदता अयमेव अर्थो प्रमाणीकृतः यदि सूत्रकारस्य वेदमन्त्रब्राह्मणात् अतिरिक्तेन वेदस्य कर्मणाम् अवगतिः भवेदिति अचिन्तयिष्यत् एव एवं सः नैव असूत्रयिष्यत् अनेनैव ज्ञायते మంత్రబ్రాహ్మణాభ్యామేవ సర్వం శౌతకర్మ నిష్పన్నం నిర్బభౌ ఇది ఏతావతాపి యజ్ఞాదీని సాకల్యేన అనుష్ఠాతుం ప్రజ్ఞ అశక్యాని